review five lesson forty listen only start మా ఊళ్ళో ఒక గుడి ఉంది ఆ గుడి చుట్టూ తోటుంది ఆ గుళ్ళో ఒక బొమ్ముంది ఆ బొమ్మకు ప్రాణం పది మంది మా ఊళ్ళో ఒక బడి ఉంది ఆ బడి చుట్టూ తోటుంది ఆ బడిలో ఒకరున్నారు ఆ బడి పిల్లలకు మాస్టారు గుళ్ళో రోజూ నైవేద్యం ఊళ్ళో లేదు ఐకమత్యం ఊళ్ళో పెద్దలు ప్రతి సాయంత్రం గుళ్ళో తీరిక కాలక్షేపం వాళ్లకు లేవు పనులు పాటలు వాళ్లకు కావాలి అందరి మాటలు మా ఊళ్ళో ఒక గుడి ఉంది ఆ గుడి చుట్టూ తోటుంది ఆ గుళ్ళో ఒక బొమ్ముంది ఆ బొమ్మకు ప్రాణం పది మంది ఆ బడి తోట రంగుల పూలు బడిలో పిల్లల వేడుకలు ఆ బడి పంతులు బోధనలు పిల్లల భావికి నిచ్చెనలు ప్రతి సాయంత్రం ఆటలు పాటలు ఉజ్వల భావికి పూలబాటలు మా ఊళ్ళో ఒక బడి ఉంది ఆ బడి చుట్టూ తోటుంది ఆ బడిలో ఒకరున్నారు ఆ బడి పిల్లలకు మాస్టారు గుళ్ళో తీరిక కాలక్షేపం బళ్ళో చదువుల మనోవికాసం గుళ్ళో రోజు అర్చనలు బళ్ళో భావికి నిచ్చెనలు గుడి కావాల బడి కావాల ఏం కావాలి మీకు కాలక్షేపం మాకొద్దు వడలు మెదడులకు పనిముద్దు కాలక్షేపం మాకొద్దు వడలు మెదడులకు పనిముద్దు మా ఊళ్ళో ఒక గుడి ఉంది మా ఊళ్ళో ఒక బడి ఉంది మా ఊళ్ళో ఒక గుడి ఉంది మా ఊళ్ళో ఒక బడి ఉంది లిజన్ అండ్ రిపీట్ స్టార్ట్ మా ఊళ్ళో ఒక గుడి ఉంది మా ఊళ్ళో ఒక గుడి ఉంది ఆ గుడి చుట్టూ తోటుంది ఆ గుడి చుట్టూ తోటుంది ఆ గుళ్ళో ఒక బొమ్ముంది ఆ గుళ్ళో ఒక బొమ్ముంది ఆ బొమ్మకు ప్రాణం పది మంది ఆ బొమ్మకు ప్రాణం పది మంది మా ఊళ్ళో ఒక బడి ఉంది మా ఊళ్ళో ఒక బడి ఉంది ఆ బడి చుట్టూ తోటుంది ఆ బడి చుట్టూ తోటుంది ఆ బడిలో ఒకరున్నారు ఆ బడిలో ఒకరున్నారు ఆ బడి పిల్లలకు మాస్టారు ఆ బడి పిల్లలకు మాస్టారు గుళ్ళో రోజు నైవేద్యం గుళ్ళో రోజు నైవేద్యం ఊళ్ళో లేదు ఐకమత్యం ఊళ్ళో లేదు ఐకమత్యం ఊళ్ళో పెద్దలు ప్రతి సాయంత్రం ఊళ్ళో పెద్దలు ప్రతి సాయంత్రం గుళ్ళో తీరిక కాలక్షేపం గుళ్ళో తీరిక కాలక్షేపం వాళ్లకు లేవు పనులు పాటలు వాళ్లకు లేవు పనులు పాటలు వాళ్లకు కావాలి అందరి మాటలు వాళ్లకు కావాలి అందరి మాటలు మా ఊళ్ళో ఒక గుడి ఉంది మా ఊళ్ళో ఒక గుడి ఉంది ఆ గుడి చుట్టూ తోటుంది ఆ గుడి చుట్టూ తోటుంది ఆ గుళ్ళో ఒక బొమ్ముంది ఆ గుళ్ళో ఒక బొమ్ముంది ఆ బొమ్మకు ప్రాణం పది మంది ఆ బొమ్మకు ప్రాణం పదిమంది ఆబడి తోట రంగుల పూలు ఆబడి తోట రంగుల పూలు బడిలో పిల్లల వేడుకలు బడిలో పిల్లల వేడుకలు ఆ బడి పంతులు బోధనలు ఆ బడిపంతులు బోధనలు పిల్లల భావికి నిచ్చెనలు పిల్లల భావికి నిచ్చెనలు ప్రతి సాయంత్రం ఆటలు పాటలు ప్రతి సాయంత్రం ఆటలు పాటలు ఉజ్వల భావికి పూలబాటలు ఉజ్వల భావికి పూల బాటలు మా ఊళ్ళో ఒక బడి ఉంది మా ఊళ్ళో ఒక బడి ఉంది ఆ బడి చుట్టూ తోటుంది ఆ బడి చుట్టూ తోటుంది ఆ బడిలో ఒకరున్నారు ఆ బడిలో ఒకరున్నారు ఆ బడి పిల్లలకు మాస్టారు ఆ బడి పిల్లలకు మాస్టారు గుళ్ళో తీరిక కాలక్షేపం గుళ్ళో తీరిక కాలక్షేపం బళ్ళో చదువుల మనోవికాసం బళ్ళో చదువుల మనోవికాసం గుళ్ళో రోజు అర్చనలు గుళ్ళో రోజు అర్చనలు బళ్ళో భావికి నిచ్చెనలు బళ్ళో భావికి నిచ్చెనలు గుడి కావాల బడి కావాల గుడి కావాల బడి కావాల ఏం కావాలి మీకు ఏం కావాలి మీకు కాలక్షేపం మాకొద్దు కాలక్షేపం మాకొద్దు వడలు మెదడులకు పనిముద్దు వడలు మెదడులకు పనిముద్దు కాలక్షేపం మాకొద్దు కాలక్షేపం మాకొద్దు వడలు మెదడులకు పనిముద్దు వడలు మెదడులకు పనిముద్దు మా ఊళ్ళో ఒక గుడి ఉంది మా ఊళ్ళో ఒక గుడి ఉంది మా ఊళ్ళో ఒక బడి ఉంది మా ఊళ్ళో ఒక బడి ఉంది మా ఊళ్ళో ఒక గుడి ఉంది మా ఊళ్ళో ఒక గుడి ఉంది మా ఊళ్ళో ఒక బడి ఉంది మా ఊళ్ళో ఒక బడి ఉంది